ఎవడైతే ఈ సంహితల్ని చక్కగా ఈ వ్యాఖ్యానించినటువంటి సంహితల్ని ఎవడైతే తెలుసుకుంటున్నాడో ఎవడైతే వ్యాఖ్యానిస్తున్నాడో వేద వాడు సంధీయతే ప్రజయా పశుభి ప్రజయా పశుభి సంధీయతే ప్రజయా వాడికి సంతానం కలుగుతుంది చక్కగా కర్మకాండ ఫలితం పశుభి ఆ రోజుల్లో ఈ రోజులు కావాలంటే కారులో గేర్లు అన్ని పెట్టుకోండి వాటిలో అన్ని పెట్టుకోవచ్చు మనం మనకి ఏమేమి కావాలని అన్ని పెట్టుకోవచ్చు సరేనా మీరు ఇంటికి వెళ్ళి ఎవరెవరికి ఏమేమి కావాలో పెట్టుకోండి కాబట్టి ఈ ధ్యానాలు జరిగితే ఈ ఉపాసనలు జరిగితే ప్రజయా పశుభి తర్వాత బ్రహ్మవర్చసేనాన్నాజ్యేన సువర్గేణ లోకేనా బ్రహ్మవర్చసేనా చక్కగా నీకు బ్రహ్మవర్చస్సు బ్రహ్మ జ్ఞానము అన్నాజ్యేన అన్నది భోగాలు చక్కటిగా పాయసాలు గీసాలు షడ్రసోపేతమైన భోజనాలు రకరకాలైన పిజ్జా అన్నీ అన్నాధ్యేన కాబట్టి భోగాలు అంతర్త కాదు స్వర్గేణ లోకేనా స్వర్గలోకం కూడా ఇంపార్టెంట్ ఇక్కడ స్వర్గలోకం కూడా కాబట్టి మీరు ఎవరైతే ఈ యొక్క ఉపాసనని చేస్తూ ఉంటారో ఈ ఉపాసనా ఫలం ఏంటి ఈ చేయడం వల్ల ఈ ఉపాసనలు చేయడం వల్ల ఈ ధ్యానాలు చేయడం వల్ల ఉపాసనస్య ఫలం ఆప్నోతి ప్రాప్నోతి ఆ ఉపాసన యొక్క ఫలాన్ని పొందుతూ ఉన్నావు నువ్వు ఏమిటి అసలు ఆ ఫలం సంధీయతే ప్రజయ పశుభిహి కాబట్టి సంతానం లేని వాడికి సంతానం కలుగుతుంది <laughs> సరేనా ఆ రోజుల్లో పశు సంపద ఎక్సలెంట్ గో సంపద అసలు నిజమైన సంపద అదే సరేనా పాడి పంటలు అవన్నీ కూడా అవన్నీ సమృద్ధిగా వస్తాయి బ్రహ్మవర్చసేనా నీకు మంచి బ్రహ్మజ్ఞానం అదంతా కలుగుతుంది బ్రహ్మవర్చసేనాన్నాధ్యేన స్వర్గేణ లోకేన బ్రహ్మవర్చసేన అన్నాధ్యయన భోగ్య వస్తువులన్నీ కూడా నీకు దొరుకుతాయి సువర్గేణ లోకేన ఇప్పుడు అర్థమైందే అన్నీ దొరుకుతాయి కానీ ఒక్కటి దొరకలేదు ఏంటది మోక్షం అది మోక్షానికి ఇక్కడ అవకాశం లేదు అర్థమవుతుంది నీకు ఇవి కావాలనుకుంటే ఇవన్నీ వస్తాయి సపోజ్ చూడండి గురుదేవా నేను ముముక్షుని నాకు ఇది అవసరం లేదు ఇది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ నాకు ఈ అవసరం లేదు ఎందుకని ఇవన్నీ నశించిపోయేటివని నాకు తెలుసు ఇవన్నీ అశాశ్వతమని నాకు తెలుసు నేను జ్ఞానం కోసం మీ దగ్గరకు వచ్చాను మోక్షం కావాలని వచ్చాను మోక్షం జ్ఞాన రూపంలో ఉందన్నారు జ్ఞానం నాకు ఇవ్వాలి కదా నాయన జ్ఞానం నేను ఇస్తున్నా నువ్వు అందుకోలేకపోతున్నావు నీకు అర్హత కోసం నేను ఈ కర్మకాండ చెప్తున్నాను కదా అయితే నీ ఇతనికి ఏం ఫలితం ఇతనికి పశువులు అవసరం లేదు సంతానం అవసరం లేదు ఎందుకని టైర్లెస్ కైట్ టైలే లేదు ఇంక సంతానం ఏంటి వీడు బ్రహ్మచారి నాకొద్దు బ్రహ్మచారి నహా నాకొద్దు భార్య ఉంటే కదా కాబట్టి నాకు సంతానం లేదు సంతానమే లేనప్పుడు భార్య లేనప్పుడు పశువులు ఎందుకు పశువులు అవసరం లేదు అన్నాధ్యయన భిక్షాన్న మాత్రేణ చతుష్టిమంత నాకేం భోగ్య వస్తువులు అవసరం లేదు ఏం అవసరం లేదు స్వర్గము అవసరమే లేదు ఎందుకని క్షీణే పుణ్యం మధ్యలోకం విషయం ఫినిష్ అన్నాడు అనుకో నాయన వీడి ఫలితం ఏంటి ఇప్పుడు ఈ ఉపాసనలు చేస్తాడు కదా వీడి ఫలితం ఏంటో తెలుసా అంతఃకరణ శుద్ధి అంతఃకరణ నైశ్చర్యం ఇది కావాలి కాబట్టి ఎప్పుడైతే వాటి మీదకు పోడో అవి కూడా వస్తాయి అవి కూడా రాకుండా పోవో అవి వస్తాయి కానీ వాటి మీద దృష్టి తనకు లేదు తనకు కావాల్సింది అంతఃకరణ శుద్ధి అంతఃకరణ నైశ్చల్యం దేనికని జ్ఞానకాండలోకి ప్రవేశించడానికి ఆత్మ జ్ఞానాన్ని అందుకోవడానికి అటువంటి వాడికి అవి అందుతాయి సరేనా కేవలం నాకు ఇవే కావాలి అనుకునే వాళ్ళకి ఇవి అందుతాయి ఇవి ఉపాసనలు ఓకే కనుక మొదట అర్థయుక్తంగా పోలేనప్పుడు శబ్దం ఇవన్నీ జరిగాయా మన దగ్గర బాగా ఆలోచించండి ఇప్పుడు మొదట ఓం నమో భగవతే వాసుదేవాయ స్టార్ట్ చేయండి ఎందుకు శబ్దం ఉపాసన నామోపాసన అదంతా మనం చేయించాం అది చేసిన తర్వాత ఇప్పటికీ చేస్తూ ఉన్నాం ఎందుకని వాడుతూ ఉన్నాం మనసుని మలిన పడుతూనే ఉంటుంది నామం చేస్తూనే ఉండాలి శుద్ధి పడుతూ ఉండాలి తర్వాత ధ్యానం ఇప్పుడు ఏదైతే మీరు చూచారో అగ్నిపూర్వ రూపం ఆదిత్య ఉత్తర రూపం ఆపసంధి విద్యుత సంధానం ఇది మీకు చెప్పలేదా నేను ధ్యానం క్లాస్లో లాస్ట్ ఇయర్ ధ్యానం చెప్పేటప్పుడు ఆ మేఘాలు రావడం మేఘాలు తొలగడం కదా దీని నుంచి అప్పుడు మీకు నేను కోట్ చేయకపోవచ్చు అందువల్ల ఒక్కటే మీకు ప్రారంభంలో చెప్పాను శాస్త్ర ప్రమాణం గనక శాస్త్రం శాస్త్రానికి భిన్నంగా ఒక్క విషయం కూడాను ఈ వేదిక మాట్లాడదాం సరేనా ఏవేవి మీకు అందాలను ఇప్పుడు ఇక్కడ తైత్రీయం వస్తే కానీ ఇది తెలియదు ఎప్పుడో ఇంకా తైత్రీయం చెప్పేది అందుకని ముందే ధ్యాన రూపంలో ఇంట్రడ్యూస్ చేసేసాం మీకు తెలుసు ఆ ధ్యానం ఇప్పుడు దాన్ని చేయడమే సరేనా కాబట్టి ఇవన్నీ కూడాను ఈ ఉపాసనలు ఇవన్నీ చేయడం వల్ల మనకు శుద్ధి పడుతుంది ఆ తర్వాత మనం ముందుకు వెళ్తాం సరేనా <laughs> రేపు ఇంకా కొన్ని అద్భుతమైన విషయాలు అందమైన విషయాలు వస్తాయి రేపు చూస్తాం स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण मही महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयम् क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ पूर्णमदः पूर्णमिदम् पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओ शा तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् यम् ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवै वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यम् सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यम् योगिनः यस्यान्तम् न विदुः सुरासुरगणाः देवाय तस्मै शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षम् ब्रह्मासि त्वमेव प्रत्यक्षम् ब्रह्म वदिष्यामि ऋतम् वदिष्यामि सत्यम् वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి శాంతి శాంతి విశ్వాత్మను విశ్వంలో వీక్షిస్తూ విశిష్టమైనటువంటి ఉపాసనల్ని ధ్యాన ప్రక్రియల్ని ఏ విధంగా కొనసాగించాలనో ధ్యానానుష్ఠానం ఎలా సాగించాలో నిన్న మనం తెలుసుకున్నాం అధిలోకం అధి జ్యోతిషం అధి విద్య అధి ప్రజ అధ్యాత్మం ఈ విధంగా ఐదు స్థాయిల్లో విశిష్టంగా నడిచినటువంటి ఉపాసనల్ని మనం చూసాం సంధిలో స్థిరంగా నిలిచి సంధానం చేశాం అయితే ఏది సంధి విద్యార్థులు వ్యాకరణం చదువుకుంటూ ఉన్నారు గనక సంధిని ఆధారంగా చేసుకొని పూర్వ పదాంతంలో ఉండేటువంటి అక్షరం ఉత్తర పదాదిలో ఉండేటువంటి అక్షరం ఈ రెంటికి మధ్య ఉండేటువంటి సంధిని వాళ్ళకి ఎరుక కలిగినటువంటి విషయం గనక దాన్ని ఆధారం చేసుకుని ఆలంబనంగా చేసుకుని ఈ విశ్వమంతా కూడాను అంటే ఏదైతే స్థూలంగా కనిపిస్తూ ఉందో ఈ ప్రపంచం ఈ ప్రపంచాన్ని ప్రకాశింపజేసేటువంటి జ్యోతిష్యులు దానికి సంబంధించిన ఏ విధమైనటువంటి విద్య నడుస్తూ ఉందో ఆ విద్య ఆ తర్వాత ఈ సంతతి సృష్టిలో ఏ విధంగా కొనసాగుతూ ఉందో ఆ సంతతి మన దేహం దగ్గరకు వచ్చినప్పుడు అధ్యాత్మంగా ఏ విధంగా జరుగుతూ ఉందో వీటన్నిట్లో కూడాను ఎక్కడా మనం విశ్వాత్మని ఈ విశ్వంలో మరిచిపోకుండా వదిలిపెట్టకుండా అధ్యయనం చేసేటువంటి సాధన ప్రక్రియల్ని ఉపాసనల్ని ధ్యానాల్ని నిన్న చూచాం ఈరోజు ప్రణవ ధ్యానం ప్రారంభమవుతోంది అయితే సంధి అన్నాం కాదు ఏది సంధి ఏది అసలు సంధి నిన్న ఒక ఐదు ఉపాసన మార్గాల్ని చూచినప్పుడు వాటికి సంబంధించి సంధి ఎక్కడో చూచాం కానీ సంధి అనేది నిరంతరం జరుగుతూ ఉంది నిత్యం మన జీవితంలో ఉంది అనే సత్యం గనక అర్థమైంది అంటే అనుక్షణం సంధానమే ధ్యానమే ఎట్లా ఉంది ఆలోచిస్తూ ఉన్నాం మనం ఒక ఆలోచన చేసిన తర్వాత రెండవ ఆలోచనను మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నాం ఈ ఆలోచనకి ఆ ఆలోచనకి మధ్య ఉండేది సంధి ఒకరితో మాట్లాడుతూ ఉన్నాం ఇప్పుడు ఒక వాక్యం నేను మాట్లాడాను అది అయిపోయింది అయిపోయింది అనేది ఇంకొక వాక్యం ఇప్పుడు ఈ వాక్యం మాట్లాడాను ఒక వాక్యం అయిపోయింది అని చెప్పడం ఇంకొక వాక్యం ఆ వాక్యానికి ఈ వాక్యానికి మధ్య సంధి ఆలోచనకి ఆలోచనకి మధ్య సంధి వాక్యానికి వాక్యానికి మధ్య సంధి ఎన్నో కర్మలు ఈ ప్రపంచంలో మనం ఆచరిస్తూ ఉన్నాం ఒక పని చేసి మరొక పని చేయబోయే మధ్యలో సంధి కళ్ళు తెరుస్తూ ఉన్నాం మళ్ళీ మూశాను ఇప్పుడు కళ్ళు తెరిచి మళ్ళీ మూసేలోగా ఆ మూతకి ఈ మూతకి మధ్య సంధి పగలు అయిపోతూ ఉంది రాత్రి ప్రారంభం అవుతుంది ఒక పగలు అంతరించి మరొక రాత్రి ప్రారంభమయ్యేలోగా మధ్యలో సంధి అట్లాగే రాత్రంతా జరిగిన తరువాత ఒక రాత్రి అంతరించి మరొక పగలు ఆరంభమయ్యేటువంటి మధ్యలో సంధి హే విశ్వాత్మ హే విశ్వనాథ ఏ సంధిలో నిన్ను నేను వదలను ఎందుకో తెలుసా ఈ జన్మ అంతరించి మరొక జన్మ ఆరంభమయ్యే మధ్యలో సంధి ఎక్కడ సంధి లేదు అంతకాలే చమామేవ స్మరం ముక్వా కళేవరం ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ అర్జున అంత కాలేచ మాం ఏవ స్మరన్ అంత్యకాలములో ఎందుకని దేహం అంటూ ప్రారంభమైంది కనుక దీనికి అంతం కూడా ఉండాలి కాబట్టి కాబట్టి అంత్యకాలం ఏదో ఈ దేహాన్ని వదిలిపెట్టేటువంటి సమయంలో అంత్యకాలంలో అంతకాలేచ మాం ఏవ స్మర నన్నే స్మరిస్తూ ఉత్వా కలేవరం కలేవరం ఎవడైతే ఈ యొక్క దేహాన్ని వదిలిపెడుతూ ఉన్నాడు విడిచిపెడుతూ ఉన్నాడు కనుక ఈ దేహం రాలిపోయే ముందు నన్నే స్మరిస్తూ ఎవడైతే ఈ దేహాన్ని వదిలిపెడుతూ ఉన్నాడో ప్రయాతి సమద్భావం యాతి నాస్తి అత్ర సంశయ యహ ఎవడైతే ఆ విధంగా వదులుతూ ఉన్నాడో అటువంటి వాడు ప్రయాతి సహా సహా అటువంటి వాడు ప్రయాతి పొందుతూ ఉన్నాడు ఏమిటి మద్భావం నా స్వరూపాన్ని పొందుతూ ఉన్నాడు యాతి అక్కడికి చేరుతూ ఉన్నాడు అత్ర సంశయ అస్తి నా అక్కడ ఏ విధమైనటువంటి సంశయం ఉండాల్సినటువంటి అవసరం లేదు కనుక యాతి అని తర్వాతని ప్రయాతి అది ప్రకర్షణ ప్రయాతి ఆ ప్రా అనేటువంటి విశ ఉపసర్గ పడ్డంలో అర్థం చాలా ఉంది భగవద్గీతలో ఎందుకనంటే ప్రయాతి అంటే ఎక్కడికి ప్రపంచంలో వెళ్ళినా తిరిగి వస్తాం మళ్ళీ ఇప్పుడు మీరు ఇక్కడికి శృతి మందిరం వచ్చారంటే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతారని అర్థం ప్రయాతి ఎక్కడికి వెళితే మళ్ళీ తిరిగి రావడం ఉండదు యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమమ్మమ అది నా యొక్క స్వరూపం అక్కడికి చేరిపోతూ ఉండాడు ఎప్పుడు అంత కాలేచ మామేవ స్మరణ్ ముక్వా కలేవర కలేవరం కాబట్టి నన్నే స్మరిస్తూ ఈ దేహాన్ని ఎవడైతే వదులుతూ ఉన్నాడో సంధిలో <laughs> సంధిలో అందువల్ల ఎక్కడ సంధి ఎక్కడ ధ్యానము అంటే జీవితం ఎప్పుడైతే అపాయంలో ఉంది అని మనిషికి అర్థమైందో ఈ అపాయం ఏ క్షణమైనా రావచ్చు అపాయాల మధ్యలోనే మన జీవితం కొనసాగుతూ ఉంది ఆపదల మధ్యలోనే మన జీవితం కొనసాగుతూ ఉంది ఎవరి జీవితంలో ఎప్పుడు ఏ విధమైనటువంటి ఆపద వస్తుందో మనకు తెలియదు అసలు మానవ జీవితంలోనే ఆపదల్లో ఉంది అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వాడు ఎప్పుడు సంధి చెప్పండి అందువల్ల తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధ అదే సర్వకాల సర్వావస్థల ఎందుకు కూడా నన్ను అనుస్మరిస్తూ యుద్ధం చేయి స్మరిస్తూ కాదు అనుస్మరిస్తూ స్మరించడం అంటే ఒక కాలానికి సంబంధించింది అనుస్మరించడం అంటే అన్ని కాలాలకి అన్ని పరిస్థితులకి సర్వత్రా సర్వదా స్మరణ్ పరమాత్మనే ధ్యానిస్తున్నాడు కాబట్టి మా మనుస్మర యుద్ధచ నన్ను అనుస్మరిస్తూ యుద్ధం చేయి అన్నప్పుడు ఎప్పుడు సర్వేషు కాలేషు యుద్ధం జరిగేది పద్దెనిమిది రోజులే కనుక ఒకవేళ యుద్ధానికే సంబంధించింది కనుక ఈ విషయం అయ్యుంటే అర్జున నువ్వు పద్దెనిమిది రోజులు యుద్ధం చేస్తున్నావు గనక పద్దెనిమిది రోజులు నన్ను స్మరించని చెప్పాలి కానీ తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధచ సర్వకాల సర్వావస్థల ఎందు కూడాను నన్నే అనుస్మరిస్తూ నువ్వు యుద్ధం చేయి సర్వకాల సర్వావస్థల ఎందు యుద్ధం ఎక్కడుంది ఉంది అది తెలిస్తే సంధి ఎందుకంటే జీవితమే ఒక పోరాటం ఇది రణం మానవ హృదయంలో ఎప్పుడు కురుక్షేత్రం నడుస్తూ ఉంది ప్రతి హృదయంలో ఘర్షణ ఉంది ఎక్కడ ఘర్షణ ఉందో అక్కడ యుద్ధ వాతావరణం ఉంది సరేనా కాబట్టి రణం అనేటువంటిది ఏ ఒక్క సమయానికి సంబంధించింది కాదు నిరంతరం ఉంది సంఘర్షణ ఇదే రణం ఇదే